భార్యలలో ఒక ఆమెకు రహస్యంగా చెప్పాడు తరువాత ఆమె మరొకరికి ఆ రహస్యాన్ని వెల్లడించింది ప్రవక్తకు అల్లాహ్ ఆ విషయాన్ని తెలియజేశాడు అప్పుడు ప్రవక్త ఆ విషయాన్ని కొంత ఆమెకు తెలియజేసి కొంత తెలియజేయలేదు ఆ తరువాత ప్రవక్త ఆమెతో రహస్యం బయటపడిన ఈ సంగతి ప్రస్తావించినప్పుడు ఆమె మీకీ విషయాన్ని ఎవరు తెలియజేశారు అని అడిగింది అప్పుడు ప్రవక్త నాకీ విషయాన్ని అన్నీ తెలిసినవాడు బాగా ఎరిగినవాడు తెలియజేశాడు అని చెప్పారు إن تتوبا إلى الله فقد صغت قلوبكما وإن تظاهرا عليه فإن الله هو مولاه وجبريل وصالح المؤمنين والملائكة بعد ذلك ظهير عسى ربه إن طلقكن أن يبدله أزواجا خيرا منكن مسلمات مسلمات مؤمنات قانتات تائبات عابدات سائحات ثيبات وأبكارا మీరు ఉభయులు పశ్చాత్తాపపడితే అది మీకే శ్రేయస్కరం ఎందుకంటే మీ హృదయాలు రుజుమార్గం నుండి తొలగిపోయాయి ఒకవేళ ప్రవక్తకు వ్యతిరేకంగా మీరు ముఠా కట్టితే తెలుసుకోండి అల్లాహ్ ఆయన యజమాని ఇంకా జిబ్రీలు సజ్జనులైన విశ్వాసులందరూ దైవదూతలందరూ ఆయన సహచరులు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 ఉండిన చేతలకు తగినట్టుగానే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది يا أيها الذين آمنوا توبوا إلى الله توبة نصوحا توبوا إلى الله توبة نصوحا عسى ربكم أن يكفر عنكم سيئاتكم ويدخلكم ويدخلكم ويدخلكم جنات تجري من تحتها الأنهار يوم لا يخزي الله النبي يوم لا يخزي الله النبي والذين آمنوا معه نورهم يسعى بين أيديهم وبأيمانهم يقولون ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير విశ్వాసులారా చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లా వైపునకు మరలండి అప్పుడు అల్లాహ్ మీ చెడులను మీ నుండి దూరం చేసి మిమ్మల్ని సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయవచ్చు అల్లాహ్ తన ప్రవక్తలను ఆయనతో పాటు విశ్వసించిన వారిని అవమానం పాలు చేయని రోజు అదే వారి కాంతి వారికి అగ్రభాగంలో వారికి కుడివైపుగా పరుగెత్తుతూ ఉంటుంది అప్పుడు వారు ఇలా అంటారు ప్రభూ మా కాంతిని మా కొరకు పరిపూర్ణం చెయ్యి మమ్మల్ని మన్నించు నీవు ప్రతిదానిపై అధికారం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 في الجنة ونجني من فرعون وعمله ونجني من فرعون وعمله ونجني من القوم الظالمين ومريم ابنة عمران التي أحصنت فرجها فنفخنا فيه من روحنا فنفخنا فيه من روحنا وصدقت بكلمات ربها وكتبه وصدقت بكلمات ربها وكتبه وكانت من القانتين విశ్వాసుల విషయములో అల్లాహ్ ఫిరౌను భార్యను ఉదాహరణగా పేర్కొంటున్నాడు అప్పుడు ఆమె ఇలా ప్రార్థించారు ప్రభూ నా కొరకు నీ వద్ద స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు నన్ను ఫిరౌను నుండి అతని చేష్టల నుండి కాపాడు దుర్మార్గపు జాతి నుండి నాకు విముక్తి కలిగించు ఇంకా ఇమ్రాను కుమార్తె మరియమును కూడా ఉదాహరణగా పేర్కొంటున్నాడు ఆమె తన మానాన్ని కాపాడుకున్నారు ఆ తరువాత మేము ఆమెలోకి మా తరఫు నుండి ఆత్మను ఊదాము ఆమె తన ప్రభువు సూక్తులను ఆయన గ్రంథాలను ధృవపరిచారు ఆమె వినయ విధేయతలు గల వారిలో ఒకరు